రెండవ అధ్యాయం కొన్ని దినములైన పిమ్మట ఆయన మరలా హోములోనికి వచ్చెను ఆయన ఇంట ఉన్నాడని వినవచ్చినప్పుడు అనేకులు కూడివచ్చిరు గనుక వాకిటనైనను వారికి స్థలము లేకపోయెను ఆయన వారికి వాక్యము బోధించుచుండగా కొందరు పక్షవాయువు గల ఒక మనుషుని నలుగురి చేత మోయించుకుని ఆయన ఎద్దకు తీసుకుని వచ్చిరి చాలామంది కూడి వారాయన వారు ఆయన ఎద్దకు చేరలేక ఆయనయున్న చోటికి పైగా ఇంటికప్పు విప్పి సందు చేసి పక్షవాయు వానిని పరుపుతోనే దింపిరి యేసు వారి విశ్వాసము చూచి కుమారుడా నీ పాపములు క్షమింపబడి ఉన్నవని పక్షవాయువు గలవానితో చెప్పెను శాస్త్రులలో కొందరు అక్కడ కూర్చుండియుండిరి వారు ఇతడు ఇట్లెందుకు చెప్పుచున్నాడు దేవదోషణ చేయుచున్నాడు గదా దేవుడొక్కడే తప్ప పాపమును క్షమింపగలవాడెవడని తమ హృదయములలో ఆలోచించుకునిరి వారు తమలో తాము ఎలాగున ఆలోచించుకునుట యేసు వెంటనే తన ఆత్మలో తెలుసుకుని మీరిలాంటి సంగతులు మీ హృదయములలో ఎందుకు ఆలోచించుకునిచున్నారు ఈ పక్షవాయువు గలవానితో నీ పాపములు క్షమింపబడి ఉన్నవని చెప్పుట సులభమా నీవు లేచి నీ పరుపెత్తుకొని నడవమని చెప్పుట సులభమా అయితే పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారము కలదని మీరు తెలుసుకొనవలని